ఇరవై ఏడవ సంఖ్య సంకీర్తన దురిత దేహులే తొల్లియును శ్రీహరి భజించి కులైరి అనంత కోటి మహామునులు ఈ సనకాదులు నిశ్చలయసులు నయను ఇతనిని మునుగని భజించి గతకల్మషులైరీ అతిశయమతులు మహామగులు సుకరతి విముఖులును చిరంతనులు హిత తనిని సంతతమును భజించి ధన్యులైరి దేవతాదిపులు దివ్యులును కడుపావనులును తగపరహితులు ఈ వెంకటపతి నితనిని సేవించి సుఖాంచితమతులైరీ